అకుతాభ్యాగమ కృతవిప్రణాశదోషపరిహారార్థం బంధమోక్షశాస్త్రప్రవృత్తిసాఫల్యప్రదర్శనార్థం అవిద్యాదిక్లేశమూల కర్మాశయవశాచ్చ అవశో భూతగ్రామో భూత్వా భూత్వా ప్రలీయతే ఇది అతః సంసారే వైరాగ్యప్రదర్శనార్థం చ ఇదమాహ भूतग्रामः स एवायम् भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वशः पार्थः प्रभवन्त्यहरागमे भूतग्रामो भूतसमुदायः स्थावरजङ्गमलक्षणो यः पूर्वस्मिन् कल्पे आसीत् स एव अयम् नान्यो भूत्वा भूत्वा अहरागमे प्रलीयते पुनः पुनः रात्र्यागमे अह्नः क्षये अवशः अस्वतन्त्र एव पार्थ प्रभवति अवश एव अहरागमे